अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः अग्निः कालाभिमानिनी देवता तथा ज्योतिः देवता इव कालाभिमानिनी अथवा अग्निज्योतिषी यथा श्रुते एव देवते భూయసాం నిర్దేశో ఎత్ర కాలే తం కాలం ఇది ఆమ్రవణవత్ తథా అహర్దేవత అహః శుక్ల శుక్లపక్షదేవత షణ్మాసా ఉత్తరాయణం తి దేవత మార్గభూత స్థిత అన్యత్ర న్యాయ తత్ర తస్మిన్ మార్గే ప్రయాత మృతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో బ్రహ్మోపాసనపరా జనా క్రమేణ ఇది వాక్యశేష నహి సద్యోముక్తిభాజా సమ్యగ్దర్శననిష్టానా గతి ఆగతి వా క్వచిదస్తి నత్య ప్రాణ ఉత్క్రామంతి శ్రుతే ब्रह्मसंलीनप्राणा एव ते ब्रह्ममया ब्रह्मभूता एव ते